శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ మూడో అధ్యాయం కర్మయోగం కర్మయోగం అంటే కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో అనగా ఫలంపై ఆసక్తి లేకుండా చేయడం అని తెలుసుకున్నాం దానిని వివరంగా ఈ అధ్యాయంలో చెబుతారు ఈ అధ్యాయంలో నలభై మూడు శ్లోకాలు ఉన్నాయి దీన్ని స్థూలంగా మూడు విభాగాలుగా చూడవచ్చు మొదటి ఇరవై శ్లోకాలు కర్మయోగాన్ని మరింత వివరించాయి ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు శ్లోకాలు ఉత్తమ పురుషుని ప్రవర్తన ఆదర్శమైన వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడు ముప్పై ఆరు నుంచి నలభై మూడు శ్లోకాలు కామ క్రోధాదుల గురించి చర్చ ఇలా ఈ అధ్యాయం మొత్తం కర్మయోగం చెప్పడానికే ఉద్దేశించబడింది రెండవ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని విని అర్జునుడికి ఒక సందేహం కలిగింది కర్మయోగం కంటే జ్ఞానయోగం శ్రేయస్కరమైనది అని చెప్పావు కదా మరి నన్నెందుకు కర్మయోగంలో ఉండవంటున్నావు అంటూ ఏది శ్రేయస్కరమైనదో దాన్ని చెప్పు వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే तदेकं वद निश्चित्य येन శ్రేయోహమాప్నుయాం అని రెండవ శ్లోకంలో కృష్ణుణ్ణి ప్రార్థించాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటే సాంఖ్యులకు సన్యాసులకు జ్ఞానయోగం యోగులకు కర్మ చేయవలసిన వారికి కర్మయోగం అని రెండు పద్ధతులు ఉన్నాయి ఊరకే కర్మలను సన్యసించడం వల్ల అంటే ఆత్మజ్ఞానం లేని సన్యాసం వల్ల మాత్రమే మోక్షం కలుగదు మధుసూదన సరస్వతి అనే పండితుడు దీన్ని వివరిస్తూ ఇవి నిజానికి రెండు నిష్ఠలు కావు ఒకే నిష్ఠలో రెండు దశలు అన్నాడు ఒకటి సాధన దశ రెండవది సాధ్య దశ కర్మయోగం సాధన దశ చిత్తశుద్ధి కలిగి జ్ఞానోత్పత్తి అయిన తర్వాత అదే సాధ్యదశగా మారుతుంది అందువల్లనే భగవానుడు మున్ముందు సాంఖ్యం యోగం ఒకటే అని పదే పదే చెప్పడం చూస్తాం కేవలం కర్మయోగం వల్ల మోక్షం రాదు కానీ దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది యజ్ఞాలు యాగాలు మొదలైన వాటిలో అంగంగా ఉన్న దాన ధర్మాదుల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తం నిర్మలంగా లేకుంటే జ్ఞానప్రాప్తి లేదు ఇది ఎలాగంటే మలినమైన అద్దంపై ప్రతిబింబం కనబడదు అందుకని మాలిన్యాన్ని తొలగించాలి అది తొలగించినంత మాత్రాన ప్రతిబింబం ప్రతిఫలించదు దానిపై దీపపు వెలుగుపడాలి అద్దాన్ని శుభ్రపరచడం వరకు కర్మ దీపం వెలిగించడం అంటే వేదాంత వాక్యాలను అర్థం చేసుకుని వాటిని జీర్ణించుకోవడం ఇది సరైన ఫలితాన్ని ఇస్తుంది అంటే కర్మల ద్వారా కర్మశూన్యత సాధించడం కర్మలను అసలే ప్రారంభించకపోవడం వల్ల నైష్కర్మ్యం కర్మలు లేకపోవడం కుదరదు జ్ఞానం లేనివాడు కేవలం కర్మత్యాగం చేత కర్మయోగం ఇచ్చే ఫలాన్ని పొందలేడు నకర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోష్ణుతే సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి కర్మలు వాడు నేను కర్మలను వదిలేశాను అంటూ నేను అనే భావన కర్తృత్వ భావనలో ఉంటాడు వదిలేయడం కూడా ఒక కర్మయే అందువల్ల అతనికి నైష్కర్మ్యం యాక్షన్లెస్ స్టేట్ కుదరదు అంతేగాక మనిషి ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతు ఐదవ శ్లోకం మనిషి ఊరకుందామన్నా ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాల ప్రభావం అతణ్ణి ఊరుకోనివ్వదు నహి కశ్చిత్ జాతు తిష్టత్యకర్మకృతు కార్యతేహ్యవశ కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై ఒకవేళ ప్రయత్నపూర్వకంగా బాహ్యేంద్రియాలను నిగ్రహించి కూర్చున్నా లోపల ఇంద్రియమైన మనస్సు ఊరుకోదు అది విషయాలపై వెళుతూనే ఉంటుంది అలాంటి వాణ్ణి మిథ్యాచారుడు హిపోక్రైట్ అంటారు కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ इन्द्रियार्थान् విమూఢాత్మా మిథ్యాచారస్ ఉచ్యతే ఆరవ శ్లోకం అందువల్ల ఇంద్రియాలను మనస్సుతో పాటు నియమించి ఆ తర్వాత ఆసక్తి లేకుండా రెండవ అధ్యాయంలో చెప్పిన విధంగా కర్మలు చేసినా పర్వాలేదు అది కర్మయోగం అవుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని అనుసరించి వచ్చిన కర్మను తప్పక చేయాలి ఎనిమిదవ శ్లోకం నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాపి చేన యోధుడు యుద్ధం చేయాలి మంత్రి మంత్రాంగం నిరపాలి న్యాయస్థానం వారి పని చేయాలి ఈ శ్లోకంలో నియతకర్మ అనే పదం వాడబడింది అంటే ఎవడు ఏ పని చేయడానికి అధికారం ఉన్నవాడో అది నియతమైన కర్మ అంటే తప్పక చేయాల్సిన కర్మ కర్మలే ఆచరించకపోతే జీవిక కూడా అసాధ్యం యజ్ఞం కోసం కర్మ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పబడింది కర్మ ఎట్టి సందర్భంలో బంధకం బైండింగ్ నేచర్ అవుతుంది ఏ పరిస్థితిలో బంధించదు అని చర్చ యజ్ఞం కొరకు చేసే పని బంధకం కాదని సిద్ధాంతం యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదప్ इत्थं कर्म कौन्तेय ముక్తసంగ సమాచర యజ్ఞం అంటే ఏమిటి మామూలుగా ఋత్విక్కులు యజమాని అనేక యజ్ఞ సంభారాలు సేకరించి వివిధ వేదమంత్రాలను ఉచ్చరిస్తూ అగ్నిలో ఆహుతులివ్వడం అని మనం చూస్తుంటాం దీనికి కర్మయోగానికి సంబంధం ఏమిటి అని ఈ అధ్యాయంలో చర్చ ఈ అధ్యాయంలోనూ తర్వాతిదైన జ్ఞానయోగ అధ్యాయంలోనూ శ్రీకృష్ణుడు యజ్ఞశబ్దానికి విస్తృతమైన అర్థాన్ని చెప్పాడు ప్రస్తుత శ్లోకంలో యజ్ఞం అంటే భగవానుడు అని అర్థం చెప్పాడు యజ్ఞో వై విష్ణు అనే శృతిని బట్టి విష్ అనే ధాతువు వల్ల అంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం యజ్ఞం కొరకు కర్మ అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ అంటే నేను కర్త అనే భావన లేకుండా చేసే కర్మ అందుకే ముక్త సంగ కర్మఫలంపై ఆసక్తి లేని వాడవై కర్మను ఆచరించు అన్నారు ప్రకృతి చక్రం తర్వాతి శ్లోకాల్లో పది నుండి పదహారు వరకు యజ్ఞం అనే పదాన్ని సాధారణంగా మనం గమనించే అర్థంలో వాడారు అంటే వేదంలో చెప్పబడిన వాజపేయం జ్యోతిష్ఠోమం మొదలైన యజ్ఞాలు దేవతలను ఉద్దేశించి చేయబడేవి వీటి వల్ల జగత్తు పరిపుష్టి చెందుతుంది సృష్టిలో అన్ని వస్తువులకు ఉన్న పరస్పర ఉపకార్య ఉపకారక భావం ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండడం ఇక్కడ చెప్పబడింది సృష్టికర్త ప్రజలతో బాటే యజ్ఞాన్ని సృజించాడు పదవ శ్లోకం సహయజ్ఞా प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन ప్రసవిష్యధ్వమేషవోస్త్విష్టకామధుకు మనిషిని అందులో భాగంగా చేశాడు సృష్టిలో ఇతర శక్తులతో సహకరించినప్పుడే ఇతనికి మనుగడ సృష్టి నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఇతనికి మనుగడ లేదు దీనిని పదకొండవ శ్లోకంలో దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యథా దేవతలు ఇంద్రాదులు వర్షానికి కారణభూతులైన వారు యజ్ఞం ద్వారా దేవతలను సంతృప్తిపరచాలి అంటే దేవతలు అనే సృష్టిలోని శక్తులను మనం గౌరవించాలి అప్పుడే అవి మనకు సహకరిస్తాయి ఇక్కడ యజ్ఞశబ్దాన్ని సంప్రదాయార్థంలో దేవుళ్ళు అని అనుకోవచ్చు లేదా ఒక రూపకంగా మెటఫర్ గ్రహించి ప్రకృతి శక్తి అని కూడా గ్రహించవచ్చు ప్రకృతి నుంచి గ్రహించడమే కాదు ప్రకృతికి ఇవ్వాలి అని అర్థం యజ్ఞంలో భాగంగా దానం తపస్సు మొదలైనవి లోకులకు ఉపకరించేవి ఈ విధంగా పరులకు ఉపయోగించే యజ్ఞం చేస్తున్నవాడు పాపాల నుండి ముక్తుడవుతాడు ఇతరులకు సహకారం చేయని వాడు పాపాన్ని పొందుతాడు పదమూడవ శ్లోకం యజ్ఞశిష్టాశిన సంతో ముత్ मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये పచంత్యాత్మకారణాత్ యజ్ఞమనే కర్మకు వేదమే ఉత్పత్తి స్థానం కర్మ బ్రహ్మోద్భవం అన్నారు పదిహేనవ శ్లోకంలో ఈ వేదం పరబ్రహ్మ నుండి పుట్టింది అనగా ప్రకృతి నియమాన్ని తెలిపే గ్రంథం వేదం అందుచేత పరబ్రహ్మతత్వమే యజ్ఞంలో ఉందని గ్రహించాలి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ట వర్ధితం అన్నం వల్ల జీవులు జీవించడం ఆ అన్నం మేఘం వల్ల పుట్టడం ఆ మేఘం యజ్ఞం వల్ల పుట్టడం ఆ యజ్ఞం మనిషి అనుష్ఠించే కర్మ కావడం అనేది ఒక చక్రం ఈ చక్రానికి మిగతావన్నీ తోడ్పడతాయి దీనికి విఘాతం కలిగించగలిగింది మనిషి ఒక్కడే పదహారవ శ్లోకం ఏం ప్రవర్త స్థితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి కాబట్టి ఈ విఘాతాన్ని కలిగించేవాడిని అఘాయు అంటే పాప జీవితం కలవాడు ఇంద్రియారామ ఇంద్రియాల్లో నేరమిస్తుండేవాడు అన్నారు అలాంటి ఇంద్రియ లోలుడి జీవితం వ్యర్థం మనిషికి మాత్రమే తను కోరుకునే విషయాలపై స్వేచ్ఛ ఉందని పైన చెప్పుకున్నాం ఆ స్వేచ్ఛతో మనిషి ప్రకృతి చక్రానికి విఘాతం కలిగించకూడదని ఈ ప్రకరణం అర్థం జ్ఞానంతో కర్మ చేయడం పదిహేడవ శ్లోకం నుండి మళ్ళీ కర్మయోగం ప్రస్తావించబడింది యస్వాత్ స్మరతిరేవ स्यादात्मतृप्तश्च మానవ आत्मन्येव च కార్యం న విద్యతే ఎవడైతే ఆత్మరతుడిగా ఆత్మయందే నిష్టగలవాడు ఉంటాడో అతనికి కార్యం అనేది ఉండదు కర్మ ఉంటుంది కానీ కార్యం ఉండదు పరమార్థతత్వాన్ని తెలుసుకుని కర్మను చేయాలని అర్థం దీన్నే ఉపనిషత్తులో జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అన్నారు అలాంటి వాడికి కర్మ నుంచి ఏ ప్రయోజనము లేదు పద్దెనిమిదవ శ్లోకంలో నైవ తస్య నా కృతే నేహ కశ్చన నచాస यस्य सर्वभूतेषु కశ్చిదర్థవ్యపాశ్రయ అని చెప్పారు కాబట్టి చేయదగిన విధించబడిన కర్మను అసక్తుడవై ఆచరించు అని మళ్ళీ అర్జునుడికి చెబుతున్నాడు ఇందుకు ఒక ఉదాహరణ కూడా ఇవ్వబడింది కర్మణి సంసిద్ధిమాస్త स्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् కర్తుమర్హసి ఇరవయవ శ్లోకం జనకాదులు కర్మను ఆచరించే సిద్ధిని మోక్షాన్ని పొందారు కాబట్టి నీవు కూడా లోకోపకారాన్ని గమనిస్తూ కర్మ చేయాలి లోక సంగ్రహం అంటే లోకస్య ఉన్మార్గ ప్రవృత్తి నివారణం అని వ్యాఖ్యాతలు అన్నారు లోకాన్ని చెడు మార్గం నుండి నివారించడం ఈ అధ్యాయం మొదట్లో అర్జునుడి శంక గమనించాం జ్ఞానయోగం గొప్పదా కర్మయోగం గొప్పదా అని అందుకు ఈ శ్లోకంలో జనకుడి ఉదాహరణ జనకుడు జ్ఞాని అయిన రాజర్షి ఇతని పేరు బృహదారణ్యకోపనిషత్తులో అలాగే భారతం యోగవాసిష్టం లాంటి గ్రంథాల్లో విస్తృతంగా కనిపిస్తుంది ఇదివరకు చెప్పిన విషయాన్నే కృష్ణుడు ఇక్కడ మళ్ళీ చెప్పాడు కర్మయోగం రెండు రకాలు ఒకటి జ్ఞానంతో కూడిన కర్మయోగం జ్ఞాని అయి కూడా లోకోపకారానికై కర్మ చేయడం రెండు సాధకుడిగా మోక్షాన్ని కోరుతూ కర్మయోగం చేయడం జ్ఞానంతో కూడిన కర్మలో మోక్షం ఇదివరకే సిద్ధించింది జ్ఞాని కర్మ పేరుకు మాత్రమే కర్మ దాన్ని కర్మాభాస అంటారు కర్మలాగా కనిపిస్తుంది ఇది సాక్షాత్తు మోక్ష సాధనం సాధకుడిగా చేసే కర్మయోగంలో చిత్తశుద్ధి కలగడం ద్వారా మోక్షానికి సహకారిగా ఉంటుంది కర్మ పరంపరయా సాధనం అంటారు జనకాదులు కర్మ చేసుకునే మోక్షం పొందారు అనే వాక్యాన్ని ఎలా గ్రహించాలి జనకుడు ఒకవేళ జ్ఞాని అయి కర్మ చేసి ఉంటే అతనికి జ్ఞానం వల్లనే సిద్ధి అని భావించాలి జ్ఞాని కాకుండా కర్మ చేసి ఉంటే క్రమేణా చిత్తశుద్ధి ద్వారా సిద్ధి పొందాడని అనుకోవాలి అలాగే నీవు అర్జునుడు కూడా నీకు ప్రాప్తించిన కర్మను యోగబుద్ధితో ఆచరించు అని అర్థం లోకోపకారం కొరకు కర్మ తర్వాతి కొన్ని శ్లోకాల్లో లోక సంగ్రహం కొరకు కర్మ ఎలాంటిది అని చెప్పబడింది మనం లోకంలో ఆదర్శప్రాయులుగా రోల్ మోడల్స్ కొందరిని చూస్తుంటాం వారి వల్లనే మనం ప్రభావితులమై సన్మార్గంలో కొంతవరకు ప్రవర్తిస్తుంటాం మనిషి ఉత్తమ మార్గంలో నడవడానికి శాస్త్రంలో చెప్పిన నియమాలే కాకుండా ఈ సత్పురుషులు కూడా కారణం దీనినే ఒక ప్రసిద్ధ శ్లోకంలో చెప్పారు ఇరవై ఒకటవ శ్లోకం యద్యదాచరతి శ్రేష్టస్తదేవేతరో జన సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే శ్రేష్ఠ పురుషుడు ఇలాగ వ్యవహరిస్తాడో లోకులు అలాగే దాన్ని అనుసరిస్తారు అతడు తన జీవితంలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తాడో లోకం అలాగే దానిని అనుసరిస్తుంది మరొక ఉదాహరణ సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఇరవై రెండవ శ్లోకం నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త త కర్మణి లోక సంగ్రహం కోసం పనిచేయాలా వద్దా అనే విషయంలో నన్నే గమనించు నాకు మూడు లోకాల్లో ఎలాంటి కర్తవ్యము లేదు నానవాప్తం నాలో ఇదివరకే లేనిది అవాప్తవ్యం పొందదగినది ఏదీ లేదు అయినా నేను కర్మలు ఆచరిస్తూనే ఉన్నాను నేను కర్మలు ఆచరించకపోతే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తారు లోకధర్మాన్ని నేను సంకరం చేసిన వాడిని అవుతాను ఆ విధంగా ప్రజలను నాశనం చేసిన వాడిని అవుతాను ఇరవై నాలుగవ శ్లోకం ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్త స్యాముపహన్యామిమాహ ప్రజాః కావున ఇరవై ఐదవ శ్లోకం సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తశ్చికీర్షు లోకసంగ్రహం నీవు నాలాగా ఆత్మవేత్తవైన జ్ఞాని అయి కర్మ చేసినా కాకున్నా సాధకుడిగా కర్మ చేసినా ఇతరుల మేలుకైనా పరిచేయవలసిందే కదా అందువల్ల జ్ఞానం లేనివారు ఎలాగైతే స్వార్థం గురించి కర్మ చేస్తారో జ్ఞాని అయినవాడు అలాగే లోకసంగ్రహం దృష్టిలో ఉంచుకొని కర్మ చేయాలి కాబట్టి సమాజంలో ఆదర్శ పురుషులు ఊరికే కూర్చునకుండా ఆదర్శవంతమైన కర్మలు చేయడం అవసరం ఊరకున్నవాడు ఉత్తముడని భావించరాదు అలా చేస్తున్నప్పుడు ఇతరులు ఏ మంచి పని చేస్తున్నా ప్రోత్సహించాలి వారిలో బుద్ధి భేదం కర్మ అవసరం లేదు అని చెప్పి లేదా అనవసరంగా తప్పులించడం ద్వారా వారి మనసులో భ్రాంతి కలిగించడం చేయకూడదు వారు కర్మసంగులైనా సరైన పని చేస్తున్నంత వరకు జ్ఞాని అయినవాడు జోషయేతు ఉత్సాహపరుస్తూ ఉండాలి తను నిష్కామకర్మ చేస్తూ మిగతా వారిని ఉత్సాహపరుస్తూ ఉండాలి కర్త ఎవరు సృష్టి అంతా బ్రహ్మ నుండి వచ్చిందని మొదట్లో చెప్పుకున్నాం బ్రహ్మ నుండి ఎలా వచ్చింది కార్యకారణ సంబంధం మళ్ళీ ఒకసారి చూద్దాం మట్టి నుండి కుండ తయారైనప్పుడు మట్టిని ఉపాదాన కారణం మెటీరియల్ కాజ్ అంటారు కుండ కార్యం ఎఫెక్ట్ కుమ్మరిని నిమిత్త కారణం ఎఫిషియంట్ కాజ్ అంటారు భగవంతుడు సృష్టి చేశాడన్నప్పుడు కుమ్మరివాడిలాగా తనకంటే భిన్నమైన పదార్థాన్ని దేన్నో తీసుకుని ఈ విశ్వాన్ని తయారు చేశాడు దానితో ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ప్రాణాన్ని ఊదాడు అంటే మామూలు ఐదవ తరగతి స్థాయిలో సరిపోతుంది కానీ వేదాంత శాస్త్రం అలా అనడానికి వీల్లేదు భగవంతుని కంటే భిన్నమైన పదార్థముందని అంగీకరిస్తే భగవంతుణ్ణి సర్వవ్యాపకుడు అనలేం సర్వాన్ని వ్యాపించి అన్నింటిలో ఉండి నియమించేవాడు అంతర్యామి అంతః అనగా లోపల యామి అనగా నియామకం చేసేవాడు అని ఎలా అంటాం భగవంతుడికి కొన్ని పరిధులు లిమిటేషన్స్ వస్తాయి దీనినే వేదాంత భాషలో పరిచ్ఛేదం అంటారు మనం మూడు రకాల పరిచ్ఛేదాల్లో ఉంటాం అంటే పరిచ్ఛిన్నులుగా ఉంటాం ఇవి దేశత కాలత వస్తుత దేశత అంటే ఈ ప్రదేశంలో ఉంటే మరొక ప్రదేశంలో ఉండలేం కాలత అంటే ఈ కాలంలో ఇరవై ఒకటవ శతాబ్దిలో ఉంటే మరో కాలంలో ఉండలేం వస్తుత అంటే నేను రామయ్య అయితే భీమయ్య అనే వస్తువును కాలేను ఈ మూడు పరిచ్ఛేదాలతో మనం పరిచ్ఛిన్నులుగా ఉంటాం భగవంతుణ్ణి ఇలా పరిచ్ఛిన్నుడు అనడానికి వీల్లేదు అదొక అపరిచ్ఛిన్న చైతన్యం కాబట్టి సృష్టికి సంబంధించిన పదార్థమేదో అది బ్రహ్మకే సంబంధించినది కావాలి పోనీ భగవంతునిలో ఒక భాగం అవయవం తీసుకుని సృష్టి జరిగింది అంటే బ్రహ్మను మనలాగే అవయవాలున్న వ్యక్తిగా భావించడం జరుగుతుంది అది కూడా కుదరదు బ్రహ్మ వ్యక్తి కాదు అదొక చైతన్యం కాన్షియస్ ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాం భగవంతుడు అని పుంలింగంలో కూడా చెప్పడానికి వీలు లేదు ఇది బ్రహ్మ అనే నపుంసకలింగంలో వాడే శబ్దం దీనిలో అవయవాలు ఉండడానికి వీలు లేదు మరి సృష్టి ఎలా జరిగింది అంటే వేదాంత శాస్త్రంలో బ్రహ్మ చైతన్యం నుండి మాయ అనే శక్తి వచ్చిందని దానివల్ల ఆకాశం దానివల్ల వాయువులు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీటి నుండి భూమి పశుపక్ష్యాదులు మొదలైన చేతనాచేతన ప్రపంచం వచ్చిందని ఉపనిషత్తులు చెబుతాయి ఇది పైన కూడా చెప్పుకున్నాం మరి ఇవన్నీ మాయ నుండి వెలువడి ఉంటే మాయ కంటే అభిన్నమైనదే ఈ సృష్టి మాయకే ప్రకృతి అవిద్య అని పేర్లున్నాయి ప్రకృతి భగవంతునిలో ఏర్పడిన ఒకనొక రూపం ఇది పరిణామం అనడానికి కూడా వీల్లేదు పరిణామం అంటే పాలు పెరుగుగా మారినట్లు అనే అర్థం వస్తుంది బ్రహ్మ అలా మారటం లేదు అలా కనిపిస్తున్నది కాబట్టి బ్రహ్మ దీనికి ఉపాదాన కారణం నిమిత్త కారణం కూడా అందుకే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అన్నారు ఈ సృష్టి నిజమేనా మాయ అంటున్నాం కదా అని ఒక ప్రశ్న ఇది సత్ ఉన్నది అనడానికి కానీ అసత్ పూర్తిగా కుందేటి కొమ్ములాగా లేదు అని అనడానికి కానీ లేదని ఉపనిషత్తులు చెబుతాయి ఈ మాయాశక్తి ప్రకృతి మూడు అంశాల కలయిక ఈ అంశాలకే కాన్స్టిట్యుయెంట్స్ గుణాలని పేరు ఈ గుణాలు ఒక సామ్యావస్థ ఈక్విలిబ్రియంలో ఉంటాయి ఈ సామ్యావస్థ చెదరినప్పుడు సత్వరజస్తమో గుణాలు సృష్టి రూపంలో కనిపిస్తాయి ఈ గుణాల గురించి ప్రత్యేక అధ్యాయం ఉంది ఈ గుణాల ప్రభావం వల్ల మానవ స్వభావంలో కొన్ని కొన్ని ధర్మాలు ఏర్పడుతుంటాయి అప్పుడు మనం సత్వగుణం వల్ల ఇలాంటి స్వభావం రజోగుణం వల్ల ఇలాంటి స్వభావం అని అంటుంటాం గుణం అంటే సామాన్యంగా లక్షణం వస్తుధర్మం స్వభావం అని వాడుకలో అంటుంటాం ఒకడు కోపస్వభావం కలవాడు మరొకడు శాంత స్వభావుడు మరొకడు సోమరి స్వభావుడు అంటాం రాజస స్వభావం ఉన్నవాడు అన్నీ సాధించాలనే ప్రవృత్తితో ఉంటాడు ఉన్నదానితో తృప్తి పడేవాడు సాత్విక స్వభావుడు సోమరిగా ఉండేవాడు తామస స్వభావుడు ఈ గుణాల కలయికే ప్రతి వ్యక్తి కూడా ప్రతి మనిషిలో విభిన్న నిష్పత్తులలో ఈ గుణాల మిశ్రమం ఉంటుంది ఈ గుణాలే కర్త దీనినే ఒక ప్రసిద్ధ శ్లోకంలో ఇరవై ఏడవది ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూ మూఢాత్మా కర్తాహమితి మన్యతే ప్రకృతి మాయ నుండి పుట్టిన మూడు గుణాలు కర్మల్ని చేయిస్తున్నాయి అహంకారం నేను అనే భావనలో ఉన్న మనిషి మోహంతో సత్యం తెలియకుండా నేనే కర్త అని భావిస్తుంటాడు ప్రకృతిలోని విభిన్న పదార్థాలలో కూడా ఈ మూడు గుణాలు ఉన్నాయి ఈ గుణాల ధర్మాలను తన ధర్మాలుగా ఆరోపించుకోవడం మోహం మోహం కలవాడు మూఢుడు అందుకే పై శ్లోకంలో విమూఢాత్మా అన్నారు జ్ఞాని అయినవాడు ఈ మూడు గుణాలు తన స్వరూపం కాదు తన స్వరూపం శుద్ధ చైతన్య స్వరూపం ఈ గుణాలు వాటి వాటి కార్యాల్లో ప్రవర్తిస్తున్నాయి అని గ్రహించినవాడు కర్మల పట్ల ఆసక్తి చూపడు ఇరవై ఎనిమిదవ శ్లోకం తత్ त्ववित्तु మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత మత్వా న ఈ గుణాల విషయంలో మోహం చెందినవారు ఆసక్తి కలిగి ఉంటారు యథార్థం తెలిసినవాడు అలాంటి మోహంలో ఉన్నవారిని అనవసరంగా చెలింపచేయడు వాళ్ళు అలా ప్రవర్తిస్తూనే ఉంటారు ఎవరైతే అహంకార భావన లేకుండా తమకు విధింపబడిన కర్మలను చేస్తారో వారు కర్మబంధం నుండి ముక్తులవుతారని మళ్ళీ చెబుతున్నాడు శ్రీకృష్ణుడు ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల్లో ముప్పై ఒకటి ఏ మే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవా श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः मुफै रेण्डव ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतं सर्वज्ञ ज्ञानविमूढांस्तान् విద్ధి నష్టానచేతస అహంకార భావంతో ఉన్నవాళ్ళు అవివేకులు గుణం అనగా త్రాడు సంస్కారం ఎంత జ్ఞానిగా ఉండాలనుకున్నా ప్రకృతి దాని స్వభావము దాని గుణాలు మనల్ని లాగుతుంటాయి గుణమంటేనే మరో అర్థం త్రాడు అని మనల్ని బంధించే స్వభావం కలది అందుకే జ్ఞానవంతుడు కూడా తన ప్రకృతిని స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంటాడు ప్రాణులన్నీ తన స్వభావం వైపు పరుగు తీస్తుంటాయి నిగ్రహం ఏం చేయగలదు సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతిర్జ్ఞానవానపి प्रकृतिं యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి ముప్పై మూడవ శ్లోకం ఇక్కడ ప్రకృతి అంటే కేవలం మూడు గుణాల సమ్మేళనమే కాకుండా పూర్వజన్మ సంస్కారం ఈ జన్మలో వ్యక్తమైనది అని అర్థం సంస్కారం అంటే ఏమిటి సాధారణంగా మనం సంస్కారం ఉన్న వ్యక్తి అని వ్యవహరిస్తుంటాం అంటే అతను సంఘంలో ఎలా మెలగాలి అనే ప్రవర్తనను అలవర్చుకున్న వ్యక్తి అని అర్థం ప్రతి మనిషికి తను చదువుకున్న చదువు సంస్కారాన్ని ఇస్తుంది అందుకే చదువు సంస్కారం అంటుంటాం మనస్సులోని అంతరాళాల్లో తన ముద్రను నాటడం వల్ల చదువు అతని ప్రవర్తనను కొంత ప్రభావితం చేస్తుంది ఇలాంటి ముద్ర లేదా గుర్తునే సంస్కారం అంటాం దీనికి వాసన అని వేదాంత శాస్త్రంలో పేరు వస అంటే కప్పిపుచ్చడం అనే అర్థం మనస్సులో నాటుకుపోయిన ప్రవర్తన శైలి బిహేవియరల్ ప్యాటర్న్ కొన్ని మంచి వాసనలు ఉండవచ్చు కొన్ని చెడు వాసనలు ఉండవచ్చు మంచి వాసనలు కూడా సాధకునికి అడ్డంకులే ఉదాహరణకు శాస్త్రవాసన అంటే ఎప్పుడూ శాస్త్ర గ్రంథాలు వాటిలోని వాగ్వైఖరి శబ్దఝరి వ్యాఖ్యాన కౌశలం ఇట్లాంటి వాటిలోనే మునిగి ఉండి వాటి సారం గ్రహించలేకపోవడం లోకవాసన జనులు మెచ్చుకునేట్లు ప్రవర్తించాలి అనే తపన ఇలాంటివి సాధకునికి అడ్డంకులు సంస్కారం రెండు రకాలు ఒకటి ఈ జన్మలోనే అనుభవాలు వాటి ముద్రలు రెండు పూర్వజన్మలో సుకృత దుష్కృతాల ముద్రలు ఈ జన్మలో ప్రకటమయ్యేవి వీటినే నేడు హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే పేరిట చర్చిస్తున్నారు ఇంద్రియాలు ఏ విషయాలను గ్రహిస్తాయో వాటిపై అనురాగం లేదా ద్వేషం అని రెండు సాధారణ ప్రవృత్తులు ఉంటాయి ఇంద్రియాలకి సుఖం కలిగించే దానిపై అనురాగం దుఃఖం కలిగించే వస్తువుపై ద్వేషం సుఖం అనే పదంలో ఖమ్ అంటే ఇంద్రియం అని అర్థం అంటే ఇంద్రియానికి ఇంపుగా ఉండేది దుఃఖం అంటే ఇంద్రియానికి క్లేశం కలిగించేది అని అర్థం వీటిపైన రాగం ద్వేషం ఈ రెండూ కూడా సాధకునికి శత్రువులు ముప్పై నాలుగవ శ్లోకం ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థ स्थितौ तयोर्नवशमागच्छेत्तौ यस्य పరిపంథినౌ ఈ అనురాగం వల్లనే అర్జునుడు కూడా తన స్వధర్మాన్ని వదలాలనుకున్నాడు అందువల్లనే శ్రీకృష్ణుడు అతని ధర్మాన్ని గుర్తు చేస్తూ ముప్పై ఐదవ శ్లోకం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ स्वनुष्ठितात् స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ చక్కగా అనుష్ఠించే పరధర్మం కన్నా ఏవో కొన్ని లోపాలున్నా స్వధర్మమే అనుసరించదగినది స్వధర్మాచరణ కోసం మరణమైనా మంచిదే పరధర్మం భయాన్ని కలిగించేది అని అర్థం ఇక్కడ అర్జునుడి స్వధర్మం అంటే రజోగుణ స్వభావుడు క్షత్రియుడు అయినందువల్ల రాజ్యపాలన అతని ధర్మం దాన్ని వదలి భిక్షాటన చేయాలనడం పరధర్మాన్ని కోరుకోవడం ఇదే ప్రసంగం పద్దెనిమిదవ అధ్యాయంలో మళ్ళీ వస్తుంది ఏదో తాత్కాలికమైన మోహంలో పడి నేను యుద్ధం చేయను అన్నా ప్రకృతి స్వాం నియోక్ష్యతి అంటే నీ స్వభావమే నీ వద్దన్నా నిన్ను అవశుణ్ణి చేసి కర్మ చేయిస్తుంది అని చెప్పాడు అర్జునుడి స్వభావం శౌర్యం తేజస్సు ధృతి స్థిరత్వం పద్దెనిమిదవ శ్లోకం నుండి నలభై మూడవ శ్లోకం వరకు మొదలైనవి వాటి ప్రభావం వల్ల అవశుడై యుద్ధమే చేయగలడు అని శ్రీకృష్ణుడి అభిప్రాయం కామం క్రోధం ఇక్కడ మళ్ళీ రాగద్వేషాలపై చర్చ రాగం వల్ల వచ్చేది కామం కోరిక ద్వేషం వల్ల వచ్చేదే క్రోధం వీటి వల్ల మనిషి పాపకార్యాలకు వెనుకాడడు అందుకే అర్జునుడి ప్రశ్న ముప్పై ఆరవ శ్లోకంలో అథకేన ప్రయుక్ తోయం పాపంచరతి పూరుష అని ఎవరో బలాత్కారంగా ప్రేరేపిస్తున్నట్లు మానవుడు ఎందుకు పాపంలో ప్రవర్తిస్తున్నాడు దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు కామ ఏష క్రోధయేష సముద్భవ మహాశనో మహాపాప్మా విద్య దుఃఖేనమిహ వైరిణం ముప్పై ఏడవ శ్లోకం ప్రకృతిలోని రజోగుణం నుండి పుట్టేది కామం దీని మరో రూపమే క్రోధం అందువల్లే ఏకవచనంలో ఇది కామం ఇది క్రోధం అని రెండింటినీ ఉద్దేశించి ఒకే మాటలో చెప్పాడు దీని ఆకలి ఎంతకూ తీరదు ఇది చాలా పాపిష్ఠిది ఇదే శత్రువుని తెలుసుకో అని శ్లోకార్థం మన కోరికను ఎవరైనా అడ్డుకుంటే అతనిపై క్రోధం ఇది రజోగుణం యొక్క ఫలితం ఇది సాధకుడికి శత్రువు జ్ఞానాన్ని కప్పివేసే అంధకారం లాంటిది ఎలాగైతే పొగ అగ్నిని కప్పివేస్తుందో అద్దాన్ని మాలిన్యం ఎలా కప్పివేస్తుందో మావి గర్భంలోని శిశువుని కప్పివేస్తుందో అలాగా ఇది జ్ఞానాన్ని కప్పివేస్తుంది ముప్పై ఎనిమిదవ శ్లోకం धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ఈ కామం జ్ఞానికి నిత్యశత్రువు ఇది కామరూప అంటే అనేక రూపాల్లో ప్రకటమవుతూ ఉంటుంది ఇది ఎంతటికీ ఆర్పరాని అనలం అగ్ని లాంటిది ముప్పై తొమ్మిదవ శ్లోకం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్ పూరేణానలేన అనలం అంటే చాలు అనే మాట ఇక్కడ లేదు అది అని అర్థం అలం అంటే చాలు అనే అర్థం అగ్నిలోకి ఎంత ఆజ్యం వేసినా అది గ్రహిస్తూనే ఉంటుంది అలాగే కామం చాలు అనే మాట లేనిది మరి ఈ కామం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఎక్కడ ఉద్భవిస్తుంది ఇంద్రియాణి మనోబుద్ధి స్థిరస్యాధిష్టానముచ్యతే నలభైవ శ్లోకం ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటికి అధిష్టానం అంటే ఆశ్రయం ఈ మూడింటి వల్ల కామం జ్ఞానాన్ని కప్పివేసి దేహిని జీవుణ్ణి మోహంలో పడవేస్తుంది జ్ఞానం కప్పివేయబడమే మోహం అంటే వస్తుతత్వాన్ని చూడలేకపోవడం దీనికి కారణం ఇంద్రియాలు బాహ్య వస్తువులపై ప్రసరించి వాటిని మనస్సుకు అందచేస్తాయి బుద్ధి వాటిని విశ్లేషించి అనురాగాన్నో ద్వేషాన్నో కలిగిస్తుంది అదే కామం లేక క్రోధం అంతఃకరణంలో పుడుతున్నాయి కావున వీటిని అంతఃకరణం ద్వారానే ఎదుర్కోవాలి ఈ ఇంద్రియాలను నియంత్రించాలి దీనివల్ల జ్ఞాన నాశకమైన పాప స్వభావం గల ఈ కామం తొలగిపోతుంది నలభై ఒకటవ శ్లోకం తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాలు గొప్పవే శక్తిమంతమైనవే వాటి వలన విషయాలను గ్రహించే మనస్సు వాటికంటే గొప్పది మనస్సుకు అందిన వాటిని విశ్లేషించే బుద్ధి డిస్క్రిమినేషన్ ఇంకా గొప్పది ఈ మూడింటిని సాక్షిగా గమనించే ఆత్మ వీటన్నిటికంటే పైనున్నది కాబట్టి కామాన్ని ఎదుర్కోవాలంటే బుద్ధిని సాక్షిగా దర్శించే అభ్యాసం చేయాలి ఏం బుద్ధే పరం బుద్ధి బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం మనస్సును మనస్సుతోనే నిగ్రహించు అంటే నిశ్చలంగా చేసుకో కామం అనే శత్రువును జయించు అని అర్థం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు అంటే ప్రపంచజాలంలో చిక్కుకోవడానికి మనస్సే కారణం దానిని వదిలించుకోవడానికి మనస్సే కారణం మంచికి చెడుకి జీవునికున్న ఒకే సాధనం మనస్సు దీనిని బయటకు మళ్ళిస్తే ప్రపంచం లోపలికి మళ్ళిస్తే ఆత్మజ్ఞానం శత్రువైన ఈ కామాన్ని జహి చంపు అంటున్నాడు శ్రీకృష్ణుడు కోరికతో పాటు కర్మను కూడా వదలకూడదు నిష్కామకర్మ చేయడమే ఈ అధ్యాయ సారం